అధ్యాయము పదిహేను అట్టి బ్రాహ్మణజనులందు గర్మనిష్ఠులు తపోనిష్ఠులు వేదశాస్త్రనిష్ఠులు జ్ఞానయోగనిష్ఠులునై కొందరు వర్తింతురు అందు జ్ఞాననిష్ఠునకు అనంత ఫలకామి అయిన గృహస్థుండు పితృజనులనుద్దేశించి కవ్యంబురును దేవతలనుద్దేశించి హవ్యంబురును పెట్టుట ముఖ్యంబు దైవకార్యంబునకు నిరువురనైనా ఒకరినైనా పితృకార్యంబునకు మువ్వురనైనా ఒకరినైనా భోజనంబు సేంపవలయు ధనవంతునకైనను శ్రాద్ధ విస్తారంబు కర్తవ్యంబుగాదు దేశకాలప్రాప్త కందమూలఫలాదికంబైన హరి నైవేద్యంబున విధిచోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడమాత్రంబునందు పెట్టిన ఎన్నంబు కామదంబై అక్షయఫలకార్యగు ధర్మతత్వవేది అయినవాడు శ్రాద్ధంబులందు మాంసప్రదానంబు చేయక భక్షింపక చరింపవలయు కందమూలాదిదానంబుననయ్యడి ఫలంబు పశుహింసనంబున సంభవింపదు ప్రాణిహింససేయకవర్తించుట కంటే మిక్కిలి ధర్మంబు లేదు యజ్ఞవిదులైన ప్రోడలు నిష్కాములై బాహ్యకర్మంబులు విడిచి ఆత్మజ్ఞానదీపంబులందు గర్మమయంబులైన యజ్ఞంబులన ఆచరింతురు పశువులబురిగొని మఖములు విషదములు గజేయుబుధుని వీక్షించి తమున్ విషసనము చేయునోయని కసిమసి బెగడొందు భూతగణము నరేంద్ర అదిగావున ధర్మవేది అయినవాడు ప్రాప్తంబులైన కందమూలాది కంబులచేత చేత నిత్య నైమిత్తిక క్రియలజేయవలయు నిజధర్మబాధకంబైన ధర్మంబును పరధర్మప్రేరితంబైన ధర్మంబును ఆభాసధర్మంబును పాషండధర్మంబును కపటధర్మంబును ధర్మజ్ఞుండైనవాడు మానవలయు నైసర్గికధర్మంబు దురిత శాంతి సమర్థంబగు నిర్ధనుండు ధర్మార్థంబుయాత్రసేచునైనా ధనంబుగోరవలదు జీవనోపాయంబునకు నిట్టట్టుదిరుగక కార్పణ్యంబులేక జీవించుచు మహాసర్పంబు తెరంగున సంతోషంబురణాత్మారాముండై ఎద్దియుంగోరక బ్రతికెడు సుగుణూని కింగల సుఖంబు కామలోభంబులం దశ దిశలంబరిధావనంబు సేయువానికి సిద్ధింపదు పాదరక్షలు గలవానికి శర్కరా కంటకాదుల వలన భయంబు లేక నివృత్తి గలవానికి నెల్ల కాలంబును నెల్లకాలంబును భద్రంబగు ఉపస్థకును జిహ్వాదైన్యంబునకును పురుషుండు గృహపాలక శునకంబు కైవడి సంచరించుచు సంతుష్టి లేక చెడు సంతోషిగాని విప్రుని విద్యా తపో విభవయశంబులు నిరర్థకంబులు ఇంద్రియలోలత్వంబున జ్ఞానంబు నశించు సకల భూలోకభోగంబులు భోగించియు దిగ్విజయంబు శేషియు బుభుక్షాపిపాసలవరణ కామపారంబును హింసవరణ క్రోధపారంబును చేరుట దుర్లభంబు సంకల్పవర్జనంబున కామంబును కామవర్జనంబున క్రోధంబును అర్థానర్థదర్శనంబున లోభంబును అద్వైతానుసంధానంబున భయంబును ఆత్మానాత్మవివేకంబుల శోకమోహంబులును సాత్వికసేవనంబున దంభంబును మౌనంబున యోగాంతరాయంబును శరీరవాంఛలేమి హింసయు హితాచరణంబున భూతజంబైన దుఃఖంబును సమాధిబలంబున దైనిక వ్యథయును ప్రాణాయామాదికంబున మన్మథ వ్యథయును సాత్వికాహారంబుల నిద్రయు సత్వగుణంబున రజస్తమంబులును ఉపశమనంబున సత్వంబును గురుభజన కుశలుండై శీలంబున జయింపవలయు హరిమహిమతన కుజెప్పెడి గురువున్ సుదలచి కుంఠిత భక్తిన్ తిరుగు పురుషు శ్రమమెల్లను కరిశౌచము క్రియ నిరర్థకం బగునధిపా ఈవ నజాతనేత్ర महात्मु प्रधानपूरुषम् देवशरण्यु सज्जनविधेयुनननन्तु सुलोकुलिच्छाविधिजूसु चुण्डुदुरु सन्मतिलेकनरेन्द्रचन्द्रमा వినుము షడింద్రియంబులలోననొకటియందు దత్పరులై ఇచ్ఛాపూరణ విధానంబుల జరితార్థులమైతి మనువారలు ధారణాభ్యాస సమాధియోగంబుల సాధింపలేరు కృషి ప్రముఖంబులు సంసార సాధనంబులుగాని మోక్ష సాధనంబులుగావు కుటుంబ సంగంబున చిత్త విక్షేపంబగు చిత్త విజయ ప్రయత్నంబున సన్యసించి సంగంబు వర్జించి మితంబైన భిక్షాన్నంబు భక్షింపుచు శుద్ధ వివిక్త సమప్రదేశంబున కరుడునాసీనుండై సుస్థిరత్వంబున ప్రణవోచ్చారణంబు సేయుచు రేచక పూరక కుంభకంబుల ప్రాణాపానంబుల నిరోధించి కామాహతంబైన చిత్తంబు పరిభ్రమణంబు మాని కామవిసర్జనంబు చేసి మరలునంతకు నిజనాసాగ్రనిరీక్షణంబుసేయుచు ఇవ్విధంబున యోగాభ్యాసంబుసేయువాని చిత్తంబు కాష్టరహితంబైన వన్నితరంగున శాంతింజెందు కామాదులచేత వేధింపబడక ప్రశాంత సమస్త వృత్తంబైన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్షనంబున లీనంబై మరియు నెగయ నేరదు ధరణీదేవుడు సన్యసించి యతియై ధర్మార్థకామంబులన్వరివర్జించి పునర్విలంబమునదత్ప్రారంభియౌనేని లోభరతింగక్కినకూడు మంచిదనుచున్ భక్షించి జీవించు దుర్నరుచందంబున హాస్యజీవనుడగున్ నానా प्रकारम्बुलम् మలమునగ్రిమియునుబడుక్రియ నిలబడునొడల ఆత్మగాదు హేయంబనుచున్ తలతురు తజ్ఞులు పొగడు దురలసత పొగడుదురలసతనొడలాత్మయనుచునజ్ఞులిలేశా వ్రతముమానదగదు వడుగుగుర్వనికిని క్రియలు మానదగదు గృహగతునికి తపసి కూరనుండదగదు సన్యాసికి దరుణి తోడి పొత్తు తగదు తగదు రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రియగణము గుర్రములు పగ్గములు మనము ప్రాణాదిదశవిధ పవనంబులిరుసు ధర్మాధర్మగతులు రథాంగకములు బహుళతరంబైన బంధంబుజిత్తంబు శబ్దాదికములు సంచారభూములు अभिमानसंयुतुण्डैनजीवुडुरथि घनतरप्रणवम्बुकार्मुकम्बु शुद्धजीवुण्डुबाणम्बु शुभगमैन ब्रह्ममञ्चितलक्ष्यम्बु परुलुरागभयमदद्वेषशोकलोभप्रमोह मानमत् మత్సరముఖములు మానవేంద్ర ఇట్లు మనుష్య శరీర రూపం వైన రథంబుదన వశంబు శేసికొని మహాభాగవత చరణ కమల సేవానిశితంబైన విజ్ఞాన ఖడ్గంబు ధరించి శ్రీమన్నారాయణకరుణావలోకనబలంబున రాగాదిశత్రునిర్మూలంబుగావించి ప్రణవబాణాసరంబున శుద్ధజీవశరంబును సంధించి బ్రహ్మమణియడి గురియందు బడనేసి అహంకార రథికుండు రథికత్వంబు మాని నిజానందంబుననుండవలయు అట్టి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబులైన ఇంద్రియఘోటకంబులు సహితంబులై సాభిమానరథికుని ప్రమత్తత్వంబు దెలిసి ప్రకృతి మార్గంబునొందించి విషయశత్రుమధ్యంబునంగూల్చిన विषयशत्रुलेल्लविक्रान्तितोऽडसारथिसमेतुडैन रथिकुभट्टि उग्रतिमिरमृत्युयुतमगुसंसारकूपमध्यमन्दु कूल्तुरधिप విను వైదిక కర్మంబు ప్రవృత్తంబును నివృత్తంబునను రెండు తెరంగులయ్యే అందు ప్రవృత్తంబున పునరావర్తనంబును నివృత్తంబున మోక్షంబును సిద్ధించు ప్రవృత్త కర్మంబులోన నిష్ఠాపూర్తంబులను రెండు మార్గంబులు గలవు అందు హింసాద్రవ్యమయ ద్రవ్యమయ కామ్యరూపంబులైన దర్శపూర్ణమాస పూర్ణమాస పశు సోమయాగ వైశ్వదేవ బలిహరణప్రముఖంబులైన యాగాదికంబులిష్టంబులు దేవాలయ వన పూర్తంబులు ప్రవృత్తకర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబున దేహి హృదయాగ్రంబున విలుంగువాని తోడ ఇంద్రియంబులగూడి భూతసూక్ష్మయుక్తుడై ధూమదక్షిణాయన కృష్ణపక్ష రాత్రి దర్శంబులవలన సోమలోకంబుజేరి భోగావసానంబున విలీనదేహుండై వృష్టిద్వారంబున గ్రమంబున ఓషధిలతాన్న శుక్లరూపంబుల ప్రాపించి భూమియందు జన్మించు ఇది పునర్భవరూపంబైన పితృమార్గంబు నివృత్తకర్మనిష్ఠుండైనవాడు వాడు జ్ఞానదీప్తంబులైన ఇంద్రియంబులందు క్రియాయజ్ఞంబుల యజించి ఇంద్రియంబుల దర్శనాది సంకల్పరూపంబైన మనంబునందును వికారయుక్తంబైన మనంబును వాక్కునందును విద్యాదిలక్షణయైన వాక్కును వర్ణసముదాయంబునందును వర్ణసముదాయంబునకారాది స్వరత్రయాత్మకంబైన ఓంకారంబునందును ఓంకారంబును బిందువందును బిందువును నాదంబునందును నాదంబును ప్రాణంబునందును ప్రాణంబును బ్రహ్మమందును నిలుపవలయు దేవమార్గంబులైన ఉత్తరాయణ శుక్లపక్ష దివా ప్రాణ్హరాకలవలన సూర్యబ్రహ్మలోకంబునందు చేరి భోగావసానంబున స్థూలోపాధి అయిన విశ్వండై స్థూలంబును సూక్ష్మంబునందు లయించి సూక్ష్మోపాధియైన తేజసుండయి సూక్ష్మంబును కారణంబునందు లయించి కారణోపాధియైన ప్రాజ్ఞుండై కారణంబును సాక్షిస్వరూపముందు లయించి తురీయుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై ఇవ్విధంబున ముక్తుండగును అమర నిర్మితంబులయ్యొప్పు పితృదేవసరణులెవ్వడెరుగు శాస్త్రదృష్టినట్టివాడే దేహియై మోహముననొందడతిశయించు బుద్ధినవనినాథ వినుము దేహాదులకు కారణత్వంబునన అరియందును అవధిత్వంబున అంత్యమందును కలుగుచు బహిరంగంబున భోగ్యంబును అంతరంగంబున భోక్తయు పరంబును నపరంబును జ్ఞానంబును జ్ఞేయంబును వచనంబును వాచ్యమును అప్రకాశమును ప్రకాశంబును అయిన వస్తువునకు వేరుండు లేదు ప్రతిబింబాదికంబు వస్తుత్వంబునం చేసి వైతలం పొంబడు భంగి ఐంద్రియకంబైన సర్వంబును అర్థత్వంబున వికల్పితంబై తోచుంగాని పరమార్థంబుగాదు దేహాదికంబులు వినాశ్యంబులు వానికి హేతువులైన క్షితి ప్రముఖంబులును వినాశ్యంబులగుట సిద్ధంబు పరమాత్మకున విద్యచేతనెంత తడవు వికల్పంబుదోచు అంతతడవును భ్రమంబుదూచు అవిద్యానివృత్తి అయిన సర్వంబును మిథ్యయై శాస్త్ర విధి నిషేధంబులు కలలోపల మేలుగన్న తిరంగులగు భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతంబులు మూడు గలవు అందుబట న్యాయంబున కార్యకారణంబులందు వస్తువు ఒక్కటియైయుండునని ఎరింగి ఏకత్వాలోచనంబు చేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు మనో వా కాయకృతంబులైన సర్వకర్మంబులను ఫలభేదంబుసేయక పరబ్రహ్మార్పణంబుసేయుట క్రియాద్వైతంబు మిత్రమిత్రకళత్రాది సర్వప్రాణులకుం దనకును దేహమునకుం పంచభూతాత్మకత్వంబున భోక్తయుక్కండను పరమార్థత్వంబున అర్థకామంబులయడనైక్యదృష్టిజేయుట ద్రవ్యాద్వైతంబూ నేర్పుననాత్మతత్వానుభవంబున అద్వైతత్రయంబును విలోకించి వస్తుభేదబుద్ధియు కర్మభేదబుద్ధియు స్వకీయపరకీయబుద్ధియు స్వప్నంబులుగాదలంచి మునియైన వాడు మానవలయు వాదములు వేయునేటికి వేదోక్త విధింజరించు విబుధుడు గృహమందాదరమున నారాయణ పాదంబులు గొలిచి पदमुनके गुन् भूपालोत्तममेरुभक्तिगरिमस्फूर्तिम् सरोजेक्षणश्रीपादाम्बुजयुग्मौन् नियतुले सेविञ्चिकादे महोग्रापत्सङ्घमुलो नजिक्कसमस्ताशान्तनिर्ज्येतलै ये पारङ्गमखम्बुसेसितिरि देवेन्द्रप्रभावम् నారదుని పూర్వజన్మ వృత్తాంతము వినుము పోయిన మహాకల్పంబునందు గంధర్వులలో నా ఉపబర్హనుండను పేర గంధర్వుండైన నేను సౌందర్య చాతుర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకు వ్రియుండనే క్రీడింపుతూ ఒక్కనాడు విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్రమనేడి యాగంబులోన నారాయణ కథలు గారంభు చేయుకొరకు నప్సరో జనులను గంధర్వులను జీరిన క్రతువులోనికేను గంధర్వగణముతో గలసిపోయి విష్ణుగాథలచట కొన్ని పాడి సతులగూడి మోహితుడనై తలగిచనితినంత ధరణినాథ वारिजगन्धुलपुत्तु न वारिङ्गैकुनकदलगिवच्चिनबुद्धिन् वारिरिगिशापमिच्चिरि वारिम् पगरानिरुषवशमुननधिपा దగ్ధకాంతివగుచు ధరణీతలంబున శూద్రజాతి సతికి సుతుడవగుము అని ఇట్లు విశ్వస్రష్టలు శపించిన ఒక్క బ్రాహ్మణదాసికి పుత్రుండనై జన్మించి అందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబునని మహాకల్పంబునందు బ్రహ్మపుత్రుండనై జన్మించితి కౌశలమునమోక్షగతిగృహస్థుడే గృహస్థుడే ధర్మమాచరించితగిలిపోవునట్టి ధర్మమెల్లనతి విశదంబుగా పలుకబడియ భవ్యచరిత అఖిలాధారుడజాదిదుర్లభుడు బ్రహ్మం వైన విష్ణుండు నీమఖమందత్ तुडै निवासगतुडै मर्त्याकृतिम् सेव्युडै सखियै चारगुडै मनोदयितुडै सम्बन्धियै मन्त्रियै सुखदुण्डै ये भवन्महामहिमदाजोद्यम् అనియిట్లు నారదుండు చెప్పిన వృత్తాంతంబంతయూ విని ధర్మనందనుండు ప్రేమ విహ్వలుండై వాసుదేవునింబూజించే వాసుదేవధర్మనందనులచేత పూజితుండై నారదమునియు దేవమార్గంబునజనియ్యే అని శుకయోగీంద్రుండు పాండవ పౌత్రునకుంజెప్పెనని సూతుండు శౌనకాదులకుంజెప్పే राजीवसदृशलोचनराजीवभवादिदेवराजविनुत विभ्राजितकीर्तिलतावृतराजीव भवाण्डभाण्डरघुकुलतिलका धरणिदुहितृरन्ता धर्ममार्गानुगन्ता निरुपमनयवन्ता निर्जरारातिहन्ता गुरुबुधसुखकर्ता कुम्भिनीचक्रभर्ता सुरभयपरिहर्ता सूरिचेतो विहर्ता हरिपटुचापखण्डन महाद्भुतविक्रमशौर्यभण्डना शरणिधिगर्वभञ्जन रसातनया हृदयाब्जरञ्जना तरुचरसैन्यपालन सुधान्धसमौनिमनोज्ञखेलना सरसिजगर्भसन्नुत निशाचरसंहरत्रैजगन्नुता ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతం వైన శ్రీ మహాభాగవతం వరు మహాపురాణం బునందు ధర్మనందరుణకు నారదుండు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుటయు హిరణ్యకశిపు దితి సంవాదంబును సుయజ్ఞ చరిత్రంబును బ్రహ్మవరలాభగర్వితుండైన హిరణ్యకశిపు చరిత్రంబును ప్రహ్లాద విద్యాభ్యాస కథయును ప్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదంబును ప్రహ్లాదువచనంబు ప్రతిష్ఠింప హరి నరసింహరూపంబురనావిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదునకునభయం విచ్చి నిఖిలదేవతానివహ స్తూయమానుండై డగుటయు త్రిపురాసుర వృత్తాంతంబును సంవాదంబును నారదు పూర్వజన్మ వృత్తాంతంబును అను కథలుంగల సప్తమస్కంధము సంపూర్ణము